వీరభటులారా ఇది శ్రీ శ్రీ శ్రీ ధర్మరాజు గారు పంపించిన యాగాశ్వం అశ్వగమనాన్ని ఇష్టంగా గమనించండి దాన్ని ఏమైనా పడతారేమో పరిశీలించండి వెనుక వీరాజు వీరుడైన అర్జునుడు ఉన్నాడని మరవకండి ఇక బయలుదేరండి బహుమరాజ్ బహుమరాజ్ అమ్మా అయ్యో అయ్యయ్యో ఆ ధర్మరాజ్యమైన ధ్యానం చేయడం ఏమిటో అక్షరక్షకు అర్జునుడు పంపడం ఏమిటో ఆయన రక్షకు ఆ ఇద్దరి ద్రౌపది నన్ను పంపడం ఏమిటో ఏమి ఓడడం అవును ఈ గాలి మీద ఆవిడకైనా అనుమానమా కాదా మరి ఈయనేమన్నా సామాన్య మేము కావాలండి తీర్థయాత్రకు వెళ్ళొస్తానని ఇంకో చెప్పి ఆవిడకే కౌతలు మార్గించి పెట్టాడు అమ్మో ఈ బాబు సామాన్యం కాదు ఇక ఏ సంఖ్య ఏ సంఘటన సంఖ్యకంతా కూడా జాగ్రత్తగా కనబడుకోవాలి అర్జున మిత్రమా అర్జున్ దాడేవి తప్ప ఆ యాగాస్యం కొరకు అందుకోవడానికి నిద్రాహారాన్ని మాని ఈ చెట్ల వెంట కొట్టడం తిరుగుతున్నాను నా ఊరు కోణం అయితే నేను తిరగక అత్యం ఆగిపోతుంది అమ్మాయ అమ్మ అమ్మో ఈ అల్లుడికేమో ఎక్కడికి వెళ్ళినా కలవ నాకేమో ఈ మోకాలు చెప్పుల ఎంత మాత్రం నా వల్ల కాదు ఒక పురుగు తీయాల్సింది అవసరం ఎంత మారుస్తుంది వివరిస్తుంది ఇవాళ అసలుడే కాదు ఆ కాపు ఆ పాలాసులో దిగొచ్చినా సరే ఒక్క కొనుక్కు తీయలే ఇక్కడికి కలిగే ప్రసక్తి లేదు ಸ್ವಂತ ಬೇಕಿದೆ అది కాకపోతే ఇతరులు ಹೆಸರು ಬರುತ್ತೆ ಏ ಭೀಮನಿ ಸಂಬಂಧಿಸಿರ್ತಾರ ನನಗೆ మిత్రమా ಬರ್ತ నువ్వా నువ్వా ಯುವ బంగారం ಮಹಾಲ ಹಾ పద పద ಮಾಡಿದ ಪದ ಯಾಕೆ ಪದ ಪದ ಅಕ್ಷರ ಗಮನಿಸಿ ಓ يشرك صالحا تبلغ إيه كرتا हूँ यार ये करता हूँ तुम हो तुम हो कोई नहीं बिल्कुल आता हाँ ठीक है तुम हो तो नहीं भाई नहीं कुछ पर हाँ मित्रमा అన్నట్లు ఈ వృక్షాలు ఈ ఉద్యానవనం ఈ పరిసర ప్రాంతాలు ఎప్పుడు చూసిన కనిపిస్తోంది ఎప్పుడు చూసామా మనం మనం ముందు ఎప్పుడైనా ఈ ప్రాంతం వచ్చామా ఓహో ఈరోజు జామకాయల సంతలు కలుగుతుందన్నమాట ఉపమానాలు ఉత్కర్షలు అలా ఉన్నది ఉన్నది తప్పబోయా ఇది నా జీవితంలో ఒక ముఖ్యమైన ప్రదేశం ఇది ఏ దేశమో నువ్వు చెప్పాలి రిఫేలకు ప్రశ్నాపత్రాలకు అసలు హయత్ ఫస్ట్ బుర్రభద్ర అవుతుంది సమాచారం తప్పవయ్యా నువ్వు చాలా తెలియగలవాడు మహాపండితులవాడు కదా అదా మరి అవునులే సరే నీకు గుర్తు చెప్తాను దాన్ని బట్టి ఇది ఏ దేశమో నువ్వు చెప్పు ఏమిటి సత్వమ శాస్త్రం పై నుంచి కింది కింది నుంచి పై అస్థిపోత్వం అండి అదే పడుతుందా సరే కానీ మామకారణ వార్త మామకారణ వార్త ఇది సంస్కృతం కదా మామత ఆగమన వార్త ఇది తెలుగాయ మామత మన వార్త ఆ ముఖ్యమా గుర్తుపట్టింది గుర్తుపట్టింది నాకెవరిస్తా నేనే కదయ్యా నీ మామ ఆ చిత్రాంగదాన్ని నీకు వివాహం జరిపించింది అవును కుమారుడు కూడా అయ్యా మిత్రమా ఒక సమస్య తెలియదయ్యా నాకు ఇది ఎత్తగారి రాజ్యమే కదా ఒక్కసారి నా వంక చూడవయ్యా అత్తి ఎంత ఎమ్మనక వాళ్ళక దుమ్ము ధూళిక నా దేహంతో అయ్యా రాలిపోయింది అమ్మని పోయడానికి మొహం వాచిపోయానయ్యా మిత్రమా నేను నీకు ప్రాణం ఇస్తాను పైగా నీకు పెళ్లి చేసే పెద్దనాయ ఆస్త కనిపించవయ్యా నేను ఇంకేమంటారయ్యా పడవయ్యా రాజమౌళి దుస్తుగా కోల్చేసి హాయిగా ఒక్క పూట విస్తారిస్తున్నా పడవ నేను వచ్చినది వెళ్ళి విరోధాలకు కాదు నాకు అసలు రక్షణమే అవునయ్యా ఇక గొర్రెలే ముఖ్యం దానికి కనిపించిన గడినల్లా కనిపించిన గడినల్లా వేసి కడుపు నింపుకుంటుంది మధ్యలో నా సంగతి ఏమిటయ్యా అందంగా మాట్లాడే ఇది విశ్రాంతికి సమయం కాదు సరే కాదు ఇరవై ఏళ్ల క్రితం విడిచి వెళ్ళాడని బాధలు కనీసం వాళ్ళ కలుపుకుని ఆనందం పంచుకోవాలి అశ్వగమనాన్ని గమనాలు నేను కన్న వీక్షిస్తున్నాను దాన్ని పట్టగల తెలియజేవాలని నా మనం చర్చిస్తున్నాను అంతేగాని కార్యాపడం చూసుకుని చూసుకోవాలని కోరిక తెలుద్దాం ఇది కాదయ్యా ఇది కాదు నిజంగా నేను కలుపున పుట్టుదా ఆ బొబ్బుడు వాడయ్యా నీ రక్తాన్ని నీ ప్రతి ప్రతిరూపంగా తీర్చిదిద్దిన ಅಪ್ಪ ಸುಖಿಸಲು ಸಿಕ್ಕಾಗದ అయితే నన్ను ఏం చేయమంటా తండ్రిగా మీ ధర్మాన్ని పాటిస్తున్నాను దీక్షా కంకణ బతుడైన నేను ఊహ వరసింది కావడం అసంతం నువ్వు వాళ్ళ దగ్గర రావడం అసంతం ఒకవేళ వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నాకే అభించనండి లేదా అదే అయితే సిద్ధంగా ఉంది తెలియదు నాకు నా భార్య విధంగా క్షయం లేదు ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళింది చిత్రాంగత చూడాలని నేను మనసులో పరితపం ఉన్నదా తర్వాత ఆ కురుక్షేత్ర మహాసంగ్రామం ఒక్క క్షణం నన్ను కుదురుగా సున్నితంగా ఆలోచింపరిచినవారు నా చిత్రాంగత నిన్ను కుమారుని ఇక్కడే వదిలిపోయినందుకు నాపై కింకవని నన్ను చూసుటకు వస్తువో రావోనని మనమున కలసింది కానీ నీ పిలుపులోని ఆశ్రత నాకు ఇరవై ఏడు గడిచిన నీలో ఇంకా మార్పు రాదు ఇంకా నా గడపడం అవును దేవి நான் யோக சுலேஷன் ஈஸ்வரன் பகரேன் ಆತ್ಮಾವೇ ಪ್ರಣಾಮ ಅಲ್ಲಿ ಅನ್ನಕ್ಕೆ ನೀರು ನಾವು ಕದಲಬಹುದು ಕದಲಾಡಿಸಿದ ಬಾಧೆಗಿಡವು ಕೈ ఎప్పుడు చెప్తారు చిన్ననాటి నుంచి మీ తాతగారు వదిలి వదిలిపెడుతున్నాడు ఈ కన్న తండ్రిపై కోపం లేదు కానీ తప్పలేదు ఏం చేయాలి నీకు అత్యంత ఇష్టమైనది అనుమతి తండ్రి బల తల్లికైన కుమారుడు అని చెప్పుకోండి మనం మీ అనుమతి లేకుండా ఇసుకపోయిన తీగ కాలికి తగిలినట్టు తండ్రి తనయులిరువురు ఒకేసారి తారసిల్లింది ఎట్లయినా వీరి మధ్యన కళ సృష్టించి నిజమైన యుద్ధమునకు ప్రేరేపించినా నా కోరిక సఫలీకృతమైనట్లే చూసింది కదా నా అర్థం చెప్తాను ఇది ఒక విజయం చెప్పుకోవడం సిగ్గుండదు అవును వస్త్ర విద్య నేర్చిన ఫలితంగా మన అవసర సమయంలో ప్రయోగించినప్పుడే ఆ విద్య సార్థక అభిమంటే కొత్త వ్యూహాన్ని భేదించే ప్రయత్నంలో ఘోర యుద్ధం చేసి అసలు బాధి అమరుడే మరి నీవు తిరిగి పందవై ప్రాణ భీతితో తాతగా ఇంత తాగున్నావు నీవు ఒక వీరుడువే సంగ్రామంలో పాల్గొని నా అక్కడికి సార్థం చేసుకోవాలని నేను అనుకున్నాను కానీ తాతగారు అనుకుంటలేదు తమ అంతే కూడా లభించలేదు నా అనజ్ఞ పొంది ఏ కుమారు అభిమన్యుడు ఖగోత్కతుడు యుద్ధంలో పాల్గొన అయిన నీ చేతగాని తన నేను బంకలేను తండ్రి నేను వంకలనట్లేదు లేకున్నా క్షత్రియ ధర్మంలో విశ్వసించి యుద్ధములకు దూరంగా పారిపోయిన నీ చిరికను సమర్థించుకొని ప్రయత్నమా మీరు నిశ్చల్పంగా మాట్లాడుతున్నారు నన్ను నాకు తెలుసు కిట్టపరుస్తున్నారు లేదు అవసర సమయంలో పనికి రాని నీ అస్త్ర విద్య విద్య నీవు కనుక నిజంగా వీరుడవైతే నా రక్తమే నీలో ప్రవహిస్తుందన్న ఈయన జ్ఞానం ఉంటే యుద్ధంలో పాల్గొన రా అప్పుడు అప్పుడు నీకు వీరుడు అంతేకాని గాలిలో బాణాలు వేసినంత మాత్రమే కాదు అవును కుమార్ నాతో ఇచ్చేసేము అవును యుద్ధంలో తలబడినా కానీ నిజంగా నా కుమారుడు నేను అంగీకరిస్తాను ಕೊಂಡನ ಕೊಟ್ಟೆ ಬೀಳ್ಕೊಳ್ತಯ್ಯ ನೀ ಏನು ಅಂತ ವಯಸ್ಸೇನು ప్రతివాడితో నా మీ పంతం నీవు నీవు వీరమానాలు నీకు ఎంతలేదా యుద్ధం నాకు ఆహ్వానించినమా వీరు పారిపోమ్మందవా తండ్రి నా తల్లి నిర్బంధముగా వేపాలి నా జగడను తిరిగి <laughs> నేను యుద్ధంలో సిద్ధమే కన్న కుమారుని తానే స్వయముగా యుద్ధముగా ఆహ్వానిస్తుందా నీకు నేను పారిపోతున్నాను అది నీకు మాత్రం సమస్య అమ్మ నన్ను నీవు సుక్షత్రియులు లెక్కించి కానీ ఏడివలే కాదు దుర్మార్గుడు ఊళ్ళో శాపవశంలో అజ్ఞాతోత్సవం వందు నేను ధరించిన ప్రచ్ఛన్న వేషమును అవమానం చేసింది కాదు ఇక నేను క్షమింపాను చిత్రాంగద చిత్రాంగద నీ అడుగుతావు అమ్మా నీ అడుగుతా అమ్మగానే నేను ఇక్కడ నుండి పద ఎంత ఆలోచించు వాళ్ళు వచ్చిన ఈ మార్పు కానీ వాళ్ళు వచ్చిన ఈ ప్రశాంత చిత్తుడై వర్తించు అసలు Como é que você vai fazer isso? Como é que você vai fazer isso? వ్యక్తులకి కయ్యానికి కాల్ చూస్తున్నారు మాటకి కోడినాగు అని పస్తుల లెక్కన నేను ఇక్కడ కాదు మా లోకంలో ఉండదగిన వాడిని అభిమానం దెబ్బతిన్నప్పుడే కదా మనిషిలోని ఆవేశము ప్రజ్వలున్నది నేను కార్యార్థినే వచ్చిన దాన్ని నాకు మాట ఇచ్చిన కానీ నీ ఆతిథ్యాన్ని స్వీకరించాను నా కోరిక నెరవేర్చదని ఇదియే నా ప్రమాణం నేను అది అడిగిన తదుపరి మాట తప్పవు కదా కుమారు గొప్పలు బాగుంటుపోయా కుమారులకు అనుమతి లేదు యుద్ధం నిమిషంలో చెప్పానా బాగా చెప్తా మన తండ్రి నీవు ఉండే మాట్లాడుతున్నావా అవును ఈ యుద్ధం జరిగి తీరవలసింది నా సంకల్పం నెరవేరవలసింది నీకు నిజంగా మతి లేదైనా నాదుడు మనల్ని విడిచి వెళ్ళినాడిన కారణంగా తండ్రి కొడుకులకి యుద్ధం కోరుతున్నా తాను ఏ పరిస్థితులలో ఇది నేను వచ్చినది నీ నాగు నేను వచ్చినది నాగుని పట్టం నీ సానుభూతి వచ్చిన నాలుగు విలుటం చెప్పారు నా సంకల్పం నెరవేర్చుకున్నాను నీ విధించాక నేను పుట్టిన కుమారుడు మరోవైపు ప్రాణాంతకముగా ఈ రెండు ఈ రెండు ఏడి బబ్రవాహనుడు కుర్రగుంట ఇంకా రాలేదు పల్లెన అప్యాయంగా కౌలు పోసిన వాడు ఎంత పిలికే పారిపోయేలో చూసివా పాపం చిన్నతనం నుండి తాతగారింత అల్లారుగా ముందుగా పెరిగి నేర్చిన క్షత్రియోచిత విద్యలు వచ్చినాడే అందుకే భయపడి చదువుతాడు జగత్ जगदेक शिवाजी कुमार अंगीक ధర్మమును కట్టుబడి ఉన్నావు కదా చెప్పుకుంటున్నారు ఏదో మాయ కమ్యూనిటీ లేని ఏదో మాయ కమ్యూనిటీ నీ మాటలందు చేతలందు అహంకారం ఆవరించదయ్యా అహంకారం నాక లేక నన్ను అధిక్షేపించడం నన్ను సంచలనము చేసి కొనగాలి అది నీకు అర్థము కాదు నన్ను ఏం చేయండి కుమారుడు కుమారుడుగా ఆహ్వానించు ఆదరించు అసంభవం ఈ యుద్ధం అనివార్యం నీ మనస్సు కష్టం కలిగేస్తా నిరర్ధకరంగా వెళ్ళడం విక్రమ విక్రమ విక్రమ ఆ బొబ్బురు వాళ్ళంటే చెప్పి చూస్తాను వెళ్ళు నీ కర్మ నీవే చెప్పేది ఏమిటమ్మా ఏమైనా ఈ రాజు అహంకారంతో యుద్ధానికి రమ్మని ఆహ్వానిస్తే కుమారుని వారస్థానికి బదులు వేరే తరగతి నుంచి పంపుతున్నావా అయ్యయ్యో అయ్యయ్యో అక్కడ ఆయన ఇక్కడ మీరు ఏదో భయం పడ్డట్టు మాట్లాడతాం అమ్మా మీరు నమస్కారం చేస్తాను ఈ యుద్ధాన్ని ఆపోదు ఇప్పుడు నువ్వన్నా నా ఈ యుద్ధం ನಾವು ವಿಘ್ನಪಡಿಸಿದರೂ ಆಚರಣೆ ಬೇಕಾಗಿ ವಸ್ತುವನ ಮಾತ್ರ ಅದೇ ఈ యుద్ధంలో ఎదిగితే ఫలితం ఏమవుతుందో చెప్తున్నాయ్యా ఎవరో ఒకరు మాత్రమే విజయిస్తారు కాదు ఒక్కరు మాత్రమే ప్రాణాలు చదువుతారు ఇంతవరకు మా అదులతో పోరాడి మిగిలిన జీవులు ఎవరు ఏమో అనుకున్నాను కానీ మిత్రులపై మనం ఎక్కువేవి ఇంతకు మీరు వచ్చినది రాయబారలేక లేక నాకు తిరిగి ముందు నుండి పోయాడు నీ తండ్రి ಬಿಡ್ತೀನಿ ದರೇಕ ಸಿಕ್ಕಿರುವ ತಗೊಂಡು ಹೋರಾಡ ఆయన మా అప్పుడు ఆ వాడే పోయి పిచ్చి బ్రాహ్మణ సందర్భం లేని విషయాన్ని ఇక్కడ ప్రస్తావించు ఇది ఎవరున్నా మాట్లాడరా ఇంతకీ తమరు వచ్చేది ఎందుకో అది జరగదు కానీ పదనాయన వల్ల నాకు కూర్చున్నాయి నేను తొందరపడితే నివారించవలసింది కోరుకు కన్న తల్లిపోయి ప్రశ్నిస్తాను స్త్రీ సంగతమైన కరుణ అని నేను మచ్చుకైనా ఉన్నావు ఎక్కడి నుండి వచ్చింది నీకు ఇతని కట్టిన పాఠాలకు అసలు కాటు వేసిందని తెలిసి కూడా దీనికి మాట నేను చేసిన ఘోరమైన పాటలు ఇంకా చాలా ఎంత దారుణాన్ని గుడి కట్టావే ఇప్పుడు నాతో బ్రతికించడం ఆయన చాలు ఆపండి ఇంకా నిందించకండి చాలా ఆపండి చాలా ఆపండి ఇంకా నిందించకండి యథార్థము మీకు తెలిసినా ఇంకా మాట్లాడు ఇంకా పుట్టినప్పటి నుండి తల్లి గంగాది గంట ఆగింది లేదు యుద్ధంలో సాధారణం లే కదా కానీ అది అసాధారణ సోదరం అంటే ఇప్పుడు సహజంగా నేలకూడలేదా మీరేదో మీరేదో మీరేదో కురుక్షేత్ర సంగ్రామంలోని భీష్మ గురించి చర్చిస్తున్నారు ఆ విషయం అవగాహనగా వింటారు భీష్ముని ప్రతాపాటిని భరించలేని ధర్మరాజు శ్రీకృష్ణుని సూచన మేరకు తన సోదర సమేతుడై అతని దగ్గరికి వెళ్ళి సోదర సమేతుడై విమోచనం కాదు వీలు లేదు అతడు ఆ ప్రతి అయ్యా మీరు భావించినట్టు ఇంత క్రమేమేమీనూ లేదు రథం నన్ను నిలుపుకున్నది అర్జునుడు కాదా ఆ రహస్యమును వెల్లడించిన వారు వారే కదా మా సోదరుడు అంపశయ్యపై చేరి ఎంతటి నరకయాతను అనుభవించను అందుకు ప్రతిగా మీ నాశనకు నరక బాధ తప్పదు సోదరునిపై మీకు గల మహిమే కానీ భీష్ముని జీవిత లక్ష్యము ధర్మర ధర్మరక్షణ అందుకే ధర్మస్థులైన పాండవులు శ్రేయస్సునే కోరుతున్నాడు శ్రేయస్సునే కోరుతున్నాడు అతని ఆశ్చర్యాన్ని గుర్తింపక మీరు పాలోమధ్యమును క్షమించడం న్యాయమా అవును సోదర ఆమె చెప్పినది యథార్థమే అలా శ్రేయస్ కోరుకొని తన మరణ రహస్యాన్ని వెల్లడించారు పితామహుడు సత్యం సన్యాసం చేసి అంపశయం చేయకపోతే ధర్మమే అంపశయం చేయమని కదా నువ్వు చెప్పిన నిజమే మా తల్లి దుఃఖాన్ని చూడ సోదరుని వేదన సరిపలేక ఆవేశంలో అర్జునుని శపించాను దానికి ఎంతో బాధపడుతున్నాను మీ బాధ వలన నా నాథుని శాపం నా నాథునికి శాపవుతుందా యోచించండి శాపాన్ని ఉపసంహరించుకొని నా పొరపాటును కవరించుకుంటాను యుద్ధంలో అయిన వారి చేతిలో మరణించి ఏమి గాని అడపాట తప్పదు నా నా నాదులకు మరణమా ఇందులో యుద్ధమందున నా నాదుడు గాంధీవధారి అయ్యిందా మరణమే ఆయన వంక కన్నెత్తి చూచుడిపైనను సందేహించింది ఇక మహావీరుని వధించి శాప విమోచన గావించు మహామహావీరుడెవరు చిత్రాంగన కుమారుడు బబ్రు వాహనుడు వధువులారా ఏమిటి అగ్ని పరీక్ష ఇదే ఈ దివ్యమణితో నీ భర్తను తిరిగి బ్రతికింది శుభం భూయా ఎట్లయినను నా నాదునిపై బబ్రువాహుని యుద్ధమును చెప్పి యుద్ధములకు ప్రేరేపించి అందు నాదుని విధజీవిగా చేసి తిరిగి ఈ దివ్యమని ప్రభావమున అతన్ని పునర్జీవితం చేసడా ఇంకా ఆలస్యమేనా నాకు గట్టికి అది ఎంత పని ఏమిటక్క అనుకుంటున్నావు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ఏంటక్క మరి కనిపించదు మణి కనిపించడం లేదు ఎలా మాయమైందో అర్థం కావడం లేదు సత్తకేటు నీవా ఆ మణిని త్వరగా ఇవ్వు ప్రశ్నించుకోవాలి తిరిగి పోతానిక కష్టపడి దొరికించిన ఎందుకు కాదు నీ ప్రేమను సాధనాన్ని నా మీద ప్రతీకారం చెల్లించుకోవడానికి తప్పకేటు ఇది పగల తరకు వేరే కాదు నా నాదుని జీవన్ మరణ సమస్య దయచేసి మళ్ళీ నీవు లేదు ఉలిచే పని ఇవ్వను అంత ఉరాన్ని అట్టి తగ్గించే వేళ ప్రాణ భయంతో పారిపోతున్న మన జాతి నాకులను తన బాణాలతో వేటాడి జంటాడి పఠించిన ఈ అంచనలు మరణించాలి ఆ సందర్భం అది దేవుడు ఇచ్చిన మాట పెట్టి నాకు తెలియదు కదా ఇచ్చిన మాట ఇచ్చిన మాట నెరవేర్చడం అంటే మానవత్వాన్ని మానవ సమూహాలైన కరుణ జాతి దయ అన్నిటినీ మర్చిపోయి అతి ఘోరంగా ప్రవర్తించడమేనా అదే నా ధర్మం అదేనా ఆయన నేను సమాజం వేస్తున్నాను కన్నీళ్ళు అర్థిస్తున్నాను కన్నీళ్ళు ఆ కన్నీళ్ళు అర్జునుడు బాణాలు తగిలి అట్టికి ఆకుతగిపోయిన నా తల్లిదండ్రులను తిరిగి తీసుకురాగలరా లేదు తీసుకు ఆనాడు అర్జునుడు అదృష్టవంతుడు కర్ణుడి ఆయుధమై పొగిపో రగిలిపోతున్న మా కోటి చేత కురుక్షేత్రంలో ప్రాణాలు కోల్పోవలసిన వారు స్థితిలో గురి తప్పి తప్పించుకున్నారు కానీ నా చేతికి చిక్కారు ప్రతీకార జ్వాలతో మా జాతి పౌరుషాన్ని చూపిస్తా मां जाति पटला हद को उसके बाद दिन हाँ, ప్రయత్నాలన్నీ సన్నకిందులు కావడం ఏమిటి వాహనం రాగలడా సందేహించండి ఘనకార్యాన్ని వాహనం తప్పక సాధించగలరు ఏమో అనుకోని సంఘటనలు ఎదురవుతుంటే ఏమి జరుగుతుందో నన్ను ఉసురు పట్టి పీడిస్తుందక్క విచారించి ఆ జగజ్జను తప్పక కాపాడుతుంది సత్యం కాదు అసత్యం ఏడి మా కుమారుడు బబ్రువాహనుడు ఎక్కడ ఇంతక్కడ బబ్రువాహనుడు తండ్రి దగ్గరికి చేరాడు తండ్రి సావిధి ఎంత పని చేసేవి వీడి మాట నమ్మి నాథునకు కుమారులకు అన్యాయం చేయండి బబ్బు తప్పక ఎలా ఎలా ఇంతవరకు నీ నీవు చెప్పిన ప్రతి మాట గుడ్డిగా నమ్మబట్టే ఇన్ని అనర్థాలు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి పులుచి నీ పుట్ట నాకు నీ పుట్ట నాకు అర్థమైనది కురుక్షేత్ర మహా రణరంగంలో ఇదంతా బబ్రువాహం నడు అఖండ సామ్రాజ్యానికి నాకు ఇదంతా ఇదంతా బగురువాహం దట్టు తొలగించుకొని ఈ అఖండ సామ్రాజ్యానికి మీ కుమారుడు ఈ అఖండ సామ్రాజ్యానికి పాండవ వంశ వారసుడిగా నీ కుమారుడు నిలబెట్టాలని ఇంత దూరాలు అందుకే ఈ నాటకం ఎంత మాటలు నాటకం నన్ను తెలియని అడగ పోగొట్టుకున్నాం సరే చిత్రాంగద నీవు విన్నా వినకపోయిందేది అసత్యం అసత్యం కాదు నేను నిన్ను మోసం చేయలేదు అమ్మా సరే భయపడకండి ఇదిగో బండి తీసుకొస్తున్నాం చెల్లి విన్నావా చెల్లి విన్నావా అనుకో కుమారుడు అప్పుడు వచ్చేలోగా నా పనిని ముగించుకొని ఆగు సర్టిఫికేటు చిత్రం కదా చూడు ఇది వీడి నిజస్తో ఏమార్చి నాగుని చిరస్సుతో పారిపోవాలని వీడి పన్నాడు రే సర్టిఫికేటు నా కుటుంబాన్ని కన్యానం చేసిన నీవు బతకూడదు చెల్లి నీ వాగు చెల్లి నువ్వు వాగు వీడి సంగతి నేను చూస్తా వేస్తాడు భర్తలు రవి నువ్వు భద్రావళి నీకేం పిలిచింది ఈ బాధను విషాదాన్ని అయిపోయింది తప్పకేసి నీకు నా నీకు నా తండ్రి మీద పగా చేసినందున్నా నిన్ను నేను ప్రేమిస్తాను అందుకంటే ముందుగా నిన్నే ప్రేమిస్తాను ఆయన నన్ను ప్రాణత్యాలు నిన్ను నీ అవగాహన గురించి పొగడటానికి నాకు మొదటి వంట మాటలు ప్రారంభం నీ రుణం ఏ విధంగా తీర్చుకో నాకు జీవితం నేర్చడం ద్వారా ఎలా తీర్చుకోగలను ఇప్పటికే ఇప్పటికే ఆలోచన నీ ప్రజలు కాపాడు నాన్న స్వామి నాన్నగారు నాదా స్వామి అర్జున అర్జున అర్జున తీర్చారు సార్ మీ వంటి పెద్దల అభిమాన ఆశీర్వచనాలు పాండవులు కీర్తివంతులైన ఉలోచి వసువును క్షమించిన క్షపించిన క్షణం నుండి నీ హృదయం ఎంత తల్లడిల్లినదో ఎంతగా క్షోభించినదో నాకు అర్థమైంది నన్ను శాపవిముక్తం చేయాలన్న నీ తపన చేసిన ప్రయత్నములు అభినందనీయం నాయన వబ్రవాహన నాతో యుద్ధం చేయుతున్నప్పుడు నీ కన్నులో కనిపించిన కలవరం నీ చేతిలో నాకు తెలియదనుకుంటున్నావా ప్రేమను జయించిన నీ కర్తవ్య దీక్ష అనన్య సామాన్యం ఉరోచి ఇది అంతయు ఉలోచి నిమాయి అనుకుంటున్నావు కదా కాదు కాదు ఈ వృత్తాంతం అంతయు శ్రీకృష్ణ భగవాన్ వలన తెలుసు యాగాశ్వాన్ని మణిపురం వైపు మళ్ళీ ఈ కథనంతా నడిపించాం ఏది ఏమైనా నిజమైన కుటుంబ సంబంధాలకు భాష్యం చెప్పిన వారు ఈ సంబంధాలే భారతీయ జీవన విధానానికి మార్గదర్శకం Thank you.